మరి ఒక అవస్థ సుశక్తితో కూడిన జీవుడే అసంసారీయుడు ఈశ్వరుడు అవుతుంది జాగ్రత్త అవస్థలో శబ్దరూపాదుల మోక్షయోగు ఏ విజ్ఞానమయ ఆత్మలలో ఆ జీవుడే సుశుక్తి అనబడే మరి ఒక అవస్థను పొందినవాడై సంసారములకు అతీతులైన పరమేశ్వరుడు అవును ఈ శాఖ అన్నది వెలుగు చర్యలు వెలుగులో పెట్టు మంచిదే బాధ్యత యోజాగరితే శబ్దాది జ్ఞానమయ స సుషుప్తా సుషుప్తాఖ్యం అవస్థాంతరంగత అసంసారీ బల ప్రశాసిత అన్యా సద్ ఇది చేత్ అంటే ఇది చేతులకు ప్రశ్న దానికి నాని ఎవరంటున్నారు అద్వైతం కాదు నిరీశ్వరవాది నా చూడండి మీరు గమనించండి యథాభిశ్యాసం ధ్యానంటే చిత్రంగా వస్తుంది జాగ్రత్త అవస్థలో ఉన్నాడు ఎవడు శబ్దము రూపము రసము ఇత్యాదులని అనుభవించేవాడు సుఖ దుఃఖాలను అనుభవించేవాడు విజ్ఞానుడు వీడు సంసారి కాబట్టి జీవుడు సదేవ ఈ జీవుడే అవస్థ మారింది ఇప్పుడు గొంగళి పురుగే సీతాకొక చిలక ఇప్పుడు గొంగళి పురుగును సీతాకొక చిలుక ఒకటేనా కాదు కాదు గొంగళి పురుగు అయోగ్యం సీతాకొక చిలుక సుందరం అవస్థ మారేప్పటికీ జీవుడు పోయి ఈశ్వరుడు వచ్చేశాడు అలాగే తెలివి వచ్చి జాగ్రత్త వ్యవస్థలో వీడు సుఖి ముఖ్యం సంసారం అన్ని సంసారం కాలుష్యం వస్తూ ఉంటాడు తెలివి వచ్చినప్పుడు ప్రారంభం తెలుగు వస్తూనే కాఫీ ఐదు నిమిషాలు ఆలస్యమైతే దుఃఖే ఎవరైనా ఒక కప్పు కాఫీ శుభ్రమైన ఇస్తే శుభ్రం ఆ కాఫీ అద్భుతంగా బాగా మరిగించి చేసిస్తే మళ్ళీ దుఃఖే కాఫీ అన్నది చాలా క్రిటికల్ అదే వేదాంతం అంటే దానికి ఎక్కువ హీటింగ్ పనికిరాదు మరీ తక్కువ హీటింగ్ పనికిరాదు పౌడర్ ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు పౌడర్ కూడా క్వాలిటీ పౌడర్ ఉండాలి చాలా కాఫీ వెరీ క్రిటికల్ అది ಆಕ ಆಕನೆ ಸುಖ ಅನುಭವ කරಕರು ಚಾಲಾ ವೇದೋ ಅಂತಾ ಕ್ಲಾಸ್ ಕೋ ಓಸಿ ಮಲ್ಲಿ ಕಪ್ರೋ ಓಸಿ ಗೆ ಕಾಮಿ ತಾಗಕ್ಕೆ ಇರುತ್ತೆ ಲಾಬಿಟಿಂಗ್ ಓಸಿ ಅದು ಒಂದು ಸೌದಿ ಹೇಳಿದ ಮೇಲೆ ನಾ ಜೀವಂತವ ನೆನೆಪೋ ಕ್ಲಾಸ್ ಕೋ ಓಸಿ ಕಾಪಿ ಮಲ್ಲಿ ತಾಗಲ್ಲ ಅಂತ ಅನ್ಸಕ ಏನು ಹಣ್ಣು ಕಾಪಿ ಓಸಿ దానికి అడిగినప్పుడు ఎవరు ఫ్లాస్క్ లో కాఫీ ఇవ్వరు కప్పుతో ఇస్తే ఫ్లాస్కే లేదంటే coffee is so critical tea is not that critical tea కొంచెం ఇంట్లో ఉండగా నడుచుకుంటారు కాబట్టి వీడు దుఃఖంలో పడడానికి సమయం లేదు కాబట్టి వీడు జీవుడు సంసారం కానీ నిద్రపోయాడు ఎంత దుఃఖంలో ఉన్నవాడు నిద్రపోయినా పరమాత్మ అయిపోతాడు సుఖంలో ఉన్నవాడు నిద్రపోయినా పరమాత్మ అయిపోతాడు అదే పరమాత్మ ఉంటాడు తన అసంసారం పరమాత్మ ఎవరితో అసంసారం సంసారం అంతా కూడా పోయి దాని కాబట్టి వాడే వాడే ఈ సకల జగత్తును శాసించేటువంటి పరమాత్మ వాడు విజ్ఞానమయం కాదు విజ్ఞానమయం కంటే భిన్ను అదర్ బొంగళీపుడికే సీతాకోక జీవితం కాదు బొంగళీపుడు బొంగళీపుడే సీతాకోక జీవిత సీతాకోక జీవితే కాబట్టి నిరీశ్వరవాదం మేము చెప్పట్లేదు మేము శేశ్వరవాదమే చెప్తున్నాము ఆ మంత్రాల్లో అని ప్రశ్న ఇది చే ఇది అంగీకారం కాదు అని నిరీశ్వరవాద సమాధానం చెప్తున్నాను కానీ అదృష్టత్వ ఈ రకంగా మార్పు ఎక్కడ కనపడలేదు అదృష్టత్వాలు అనేది సంగ్రహవాంశం అదే అనుభవం ఏమిటంటే క్షణిక విజ్ఞానం సిద్ధాంతం పక్కన పెడితే ఇటువంటి ధర్మం అవస్థ మారిపోగా అవస్థ మారగానే వస్తువు మారిపోగా గల వస్తువు లోకంలో తారసేవులకు అది అభిష్టత్వాదం అయ్యా అలాగే ఎక్కడలేదు ఒకటి ఉంది అది ఒక అవస్థలో అదిగా ఉంటుంది అవస్థ మారగానే అయిపోతుంది జీవుడు ఉన్నాడు అవస్థ మారగానే దేవుడైపోతాడు బంగారం ఉంది అవస్థ మారగానే అయిపోతుంది ఇరువు ఉంది అవస్థ మారగానే బంగారం అలాగంటే నేను అక్కడ ఒకరు చూడలేదు కానలేదు వినలేదు అదృష్టత్వాలంటే అదే ఈశ్వరవాది యొక్క ఆత్మ కాబట్టి విజ్ఞానమయుడు అవసరం మారితే ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు మరి బొంగళీ పురుగు బొంగళీ పురుగు కూడా శ్రీరామం చెట్టు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రకం మినహాకి మిగిలిందంతా ఓదాల్సి బొంగళీ పురుగే కాబట్టి ఊరికి అది విచారణ కుదరదు కాబట్టి అవస్థ బాధిన వాడు విజ్ఞానవాడు విజ్ఞానమైడే సడన్ గా దేవుడు అయిపోడు కాబట్టి మీ మంత్రాల్లో దేవుడు లేడు రే మీ మంత్రాలు కాదు మన మంత్రాలు వాడు వాడు వైద్యులే నహి అన్యత్ర వైనాశిక సిద్ధాంత వైనాశికులు అంటే క్షణిక విజ్ఞానం క్షణిక విజ్ఞానవాదులు ఏమన్నారంటే ఆ అవస్థ మారిన వెంటనే తత్వం మారిపోతుంది అని చెప్పారు ఉన్న వాళ్ళకి ఈశ్వరుని ఒప్పుకోడు క్షణిక విజ్ఞానమే కలదు క్షణిక విజ్ఞానమే సుఖీ దుఃఖీ ఈ క్షణిక విజ్ఞానంలో ఒక అవస్థ మారి ముక్తావస్థ వచ్చేస్తుంది క్షణిక విజ్ఞానానికే ముక్తావస్థ బద్ధావస్థ ముక్తావస్థ క్షణిక విజ్ఞానానికే అని అదే క్షణిక విజ్ఞానము ఒక అవస్థాంతరంలో ముక్తమైంది అవస్థాంతరంలో బద్ధంగా ఉంటుంది అని వాళ్ళు వాళ్ళు ఏమి నేను ఒప్పుకోరు వాళ్ళు కానీ అవస్థ మారితే తత్వం మారిపోతుంది అని ఓ మాట ఒకటి వాళ్ళు అంటారు వాళ్ళను మినహాయించితే ఎక్కడా కూడా చూసి ఈ లోకంలో ఎక్కడా కూడా అవస్థ మారితే తత్వం మారిపోతుందనే పరిస్థితి లేదు కాబట్టి వీడు అత్తవారి ఇంటికి వెళ్ళాడు అనుకోండి కొత్త మనిషి అయిపోతాను కొత్త మనిషి అని అనుకోడు ఇదే ఆ మనిషి వాడు కొంచెం మర్యాద చేస్తే సంతోషంగా వస్తాడు వాడు కొంచెం మర్యాద చేస్తే వస్తాడు మనిషి వాడే అవస్థ అవస్థ మారిపోతే మనిషి మారిపోయాడు మనిషి దేవుడు మనిషి అయిపోడు మనిషి దేవుడు అలా ఎక్కడ ఉంటుందండి అలా ఉంటుంది అవస్థ మారితే ఇప్పుడు కంకణం ఉండేది కంకణ అన్నప్పుడు బంగారం దీన్ని అది చేసి నెక్లెస్ చేసి వెళ్ళవేసుకుంటే బంగారం కాకుండా రాలేదు అవసరం అంటే ఒకటి మరొకటి అవడం ఉన్నది ఎక్కడ లేదు మరి క్షణిక విజ్ఞానం వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఒక్కళ్ళే అలా మాట్లాడారు అందుకే వాళ్ళు దేవుడు ఒప్పుకునే వాళ్ళు ఎలా ఉంటుంది లోకే సంబంధించిన నుంచి దృష్టాంతాలు ఎలా ఉన్నాయి గౌస్తిష్టము భవతి శయానస్తు అశ్వాది ఇప్పుడు గోవు నేను ఆవు ఉంది నడుస్తోంది ఏమిటది ఆవు ఉంది ఏమిటది ఆవు కూర్చుని ఎవరు వేసుకుంటారు ఏమిటది గోరావు అలాగే ఎక్కడైనా ఉంటుందా అవస్థ మారితే ఆవు అవస్థ అవస్థ మారినా కూడా ఆవులానే ఉంటుంది నడిచేప్పుడు మీరు నిలబడినప్పుడు ఆవులైన ఆవయ్యి పడుకున్నప్పుడు గుణం అవుతుందా అవదు అలాగే విజ్ఞానముడు ఇష్టం గెచ్చినంటే స్వప్నము జాగ్రత్త విజ్ఞానముడు జాగ్రత్తలో విజ్ఞానముడే స్వప్నంలో కూడా విజ్ఞానముడే కానీ సుశుద్ధిలో మటుకు దేవుడే అలా ఎక్కడైనా ఉంటుందా ఉండదు సుశుద్ధిలో కూడా విజ్ఞానం అంటే విజ్ఞానం అనేది తప్ప ఇంకా వేరే తత్వం లేదు అంటే ఈశ్వరుడు అనే తత్వం లేదు ఈశ్వరుడు అదృష్టం అంటే అనుభవంలో లేదు అన్నది ఒక హేతు ఇంకో హేతు న్యాయాచ యుక్తిని మీరు పాటిస్తే యుక్తి న్యాయం అంటే యుక్తి లాజిక్ని మీరు ఫాలో అయినట్టుగా ఒక అవస్థలో జీవుడే ఇంకో అవస్థలో దేవుడు అవుతా అనేది కుదరదు ఇలాగా ఓ పదార్థం ఉన్నది యహ పదార్థ యద్ధర్మత దాని ధర్మాలు కొన్ని మనకి తెలుసు ఎలా తెలుసాయి ప్రమాణేన అవగతో భవతి ఏదో ప్రమాణం ఉంటుంది దాంతో తెలుసుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి రాగి ఉన్నది రాగి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా చేయదా కండక్టరా కాదా అంటే మీరు ఏం చేస్తారంటే బ్యాటరీ తీసుకుని దానికి రాజమేది కలిపి ఇంకో రాజమేది కలిపి మధ్యలో బొమ్మ పెట్టుకోనండి చక్కగా వెలుగుతోంది బాగా వెలుగుతోంది అంటే రాగి గుడి కండక్ట ఈ రాగిని అవస్థ మార్చడం అవస్థ మార్చడం అంటే ఎలాగా వేడి చేయడం హీట్ చేస్తే అవస్థ మారుతుంది కూల్ చేస్తే అవస్థ మారుతుంది లేదా మరో విధంగా చేస్తే అవస్థ మారుతుంది అప్పుడు ఆ ధర్మం మారితే కొత్త ధర్మం వచ్చేస్తుందా అలా ఏమీ రాదు బేసిక్ ప్రాపర్టీ అలాగే ఉంటుంది ఏదో దృష్టాంతం చెప్పాను ప్రాపర్టీ సమ్ మేటర్ ఉన్నా మీరు పట్టుకుని అవుతుంది కాబట్టి ఒక పదార్థం ఉంది ప్రమాణాన్ని బట్టి ఆ దృష్టాంతం కాకుండా మరో దృష్టాంతం ఎలాగంటే ఎటామిక్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రాస్కోపీ ఈ రాగి ఉందనుకోండి రాగి యొక్క స్పెక్ట్రం మీరు తీసుకోండి రాగి యొక్క స్పెక్ట్రం అంటే రాగిని గురించి వేడి చేస్తే దాని నుంచి రేడియేషన్ ఆ రేడియేషన్ ని స్పెక్ట్రాస్కోప్ చేస్తే ఓ వస్తుంది ఆ పీక్ నెంబర్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర ఆ వేరు లెంగ్త్ ఫ్రీక్వెన్సీ ఒక నెంబర్ ఈ రాగి నేను చంద్రమండలం తీసుకెళ్ళి చంద్రమండలం మీద పెట్టినా కూడా అదే ధర్మాన్ని కలిగి ఉంటుంది చంద్రుడి మీద వీళ్ళకి రాగి దొరికింది అనుకోండి రాగిని వీళ్ళకి ఎలా తీసుకుంది సపోజ్ ఇక్కడ ఉన్న రాగి ఒకలాగా అక్కడ ఉన్న రాగి ఇంకోలాగా ఉంటే ఇది రాగని వీడి ఎలా ఇక్కడ ఉన్న రాగే అయినా ఉన్న రాగే అయినా ఒక్కలాగే బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి ఇది రాగి అని పట్టుకోవచ్చు టైటానియం ఉంది చంద్రుడు ఎలా తెలుస్తుంది ఇక్కడ ఉండే టైటానియంకి ఏ ధర్మాలు ఉన్నాయో అక్కడ ఉండే టైటానియం కూడా అవే ధర్మాలు ఉంటాయి తప్ప కొత్త కొత్త ధర్మాలు ఏమీ ఉంటాయి దాన్ని బట్టి ఇది టైటానియం అని తెలుసుకోవచ్చు కాబట్టి ఒక పదార్థం ప్రమాణము చేత అంటే అబ్జర్వేషన్ చేత ఏ ధర్మము కలదిగా ధారింపబడిందో అదే పదార్థము దేశం మారినా కాలం మారినా అవస్థ మారినా అవే ధర్మములను కలిగి ఉంటుంది తప్ప కొత్త ధర్మాలు వచ్చేవి విజ్ఞానమేడు సంసారం జ్ఞానంలో వస్తారు స్వర్ణావస్థలో ఎలా ఉంటాడు సంసారిగానే ఉంటాడు అన్ని స్వప్నాలు సంసారంలో ఉంటాయి ఎందుకని జాగ్రత్త అవస్థలో సంసారి కనుక స్వప్నంలో కూడా సంసారి ఈ సంసారి నిద్రావస్థలో వచ్చేప్పుడు దేవుడు అయిపోతాడు భిన్నుడు దేవుడు అయిపోతాడు అవును నిద్రావస్థలో కూడా వాడు సంసారియే విజ్ఞానమే వాడే కాబట్టి వేరే ఇంకొక తత్వం లేదు ఉన్నారు సచేత్ తద్ధర్మత్వం వ్యభిచరతి సర్వాణం వ్యవహారేతనే ఇప్పుడు మీరు మీరు నోట్లో ఓ వస్తువు మీరు నోట్లోంచి వస్తువు తీశారనుకోండి అంటే అంతకుముందు ఆ వస్తువు మీరు నోట్లో పెట్టుకుంటారు లేదు నోట్లో పెట్టకుండానే వచ్చేసింది అంటే సర్వ ప్రమాణ వ్యవహారం ముఖ్యత ఇంకా ప్రమాణ వ్యవహారం ఇదంతా కూడా లోపించుకుంటున్నాం లోపలికి వచ్చిందంటే అతను పెట్టేది వచ్చిందని అనుకుంటాము అంటే లేదు పెట్టలేదు వచ్చేసింది వచ్చిందంటే సర్వ ప్రమాణ వ్యవహారం ముఖ్యత అర్థమవుతుందని మీకు ఆ వాక్యం ప్రమాణ వ్యవహారం అనేది ఇంకేమీ ప్రమాణ వ్యవహారం ఉండేది కంటితో చూసి అది ధర్మం కలది అని నేను తెలుసుకున్నాను హైదరాబాద్ లో మాకు అలా తెలిసింది బెంగళూరు వెళ్ళేప్పుడు అది పోయింది అలా ఉంటుందా ఎక్కడైనా అలా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రమాణం వ్యవహారం అలాగే మామూలు ఇండియాలో కూర్చుంటున్నా తీయగానే ఉంటుంది అమెరికాలో తిన్నా తీయగానే ఉంటుంది దేశాలు ఉన్న లక్షణం కొత్తగా అయిపోతుంది మెక్సికో మామూలు కూడా అలాగే ఉంటుంది లేకపోతే ఎక్కడికక్కడ అలా మారిపోతూ ఉంటే దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి అవసరం బట్టి ఎక్కడికక్కడ అలా మారిపోతూ ఉంటే ఈ ప్రమాణ వ్యవహారం అనేది అంటే ఒక కన్నుతో చూసి తెలుసుకుంటా దాన్ని ప్రమాణ వ్యవహారం చెవితో విని తెలుసుకుంటా చెంతో స్పృశించి తెలుసుకుంటా ఇది ప్రమాణ వ్యవహారం ఈ వ్యవహారము అనేది లేకుండా ఇప్పుడు ఇలా ఇలా విభూతి ఇచ్చారనుకోండి అక్కడ అక్కడ ముందు విభూతి బాగా పెట్టుకుని దాన్ని కృషి చేసి ఇచ్చుకుంటాను అదేం లేదు ఈ వేళ నుంచి విభూతి వచ్చిందంటే ప్రమాణ వ్యవహార సంవహం విద్యేత చేతనే ఇటువంటి ఈ మ్యాజిక్ గిమిక్స్ ఇది ఈ శాస్త్రంలో అన్ని కలుగుతారు చేసి వాళ్ళకు కూడా తెలిసింది తెలియని వాళ్ళు ఎవరో కొంతమంది తనకానికి వాళ్ళు ఉంటాను కానీ చేసి వాళ్ళకు కూడా తెలుసు సర్వ ప్రమాణ వ్యవహార ఇక్కడ మనం ఏమన్నామంటే ఏ పదార్థము ప్రమాణం అంటే ప్రత్యక్షము మొదలైన జ్ఞాన సాధన ఏ ధర్మము గలదిగా తెలియబడిందో అది దేశము కాలము అవస్థలు మారినప్పుడు కూడా అదే ధర్మము కలిగినందుకు అది అదే ధర్మము కాకుండా మరొక ధర్మము ఉండే పక్షంలో ప్రమాణం వ్యవహారం అంటే ప్రత్యక్షాదులచే లోకంలోని పదార్థములను గ్రహించుకుంటా లోపించిపోవడం కాబట్టి అవస్థాంతరంలో విజ్ఞానమే విజ్ఞానమైన జీవుడు అవస్థ మారేపు దేవుడు కాబట్టి జీవుడు ఉన్నాడు దేవుడు అనే ఆర్గ్యుమెంట్ ఈ ప్రకారంలో అవసరం కాబట్టి ఆ పదార్థము ఆ ధర్మాలని వదిలేసుకుని కొత్త ధర్మాలని వేరే అవస్థలో తెచ్చుకుని అని చెప్తే తద్ధర్మతత్వం వ్యభిచరదు వ్యభిచరతి అంటే ఓ చోట ఓలా ఉంటుంది ఇంకో చోట ఇంకోలా ఉండడం దాన్ని వ్యభిచారము అంటాం అలా ఉన్నట్లయితే ప్రమాణ వ్యవహారం ఏం లేకుండా పోతుంది న్యాయ విధ సాంఖ్య మీమాంసకారయ ఇంకో వచ్చేసింది నేను దాని ముందు నేను చెప్తున్నా సాంఖ్యము మీమాంసకులనే అడగవచ్చు నేను ఈ వాక్యం ఉందనే గుర్తు లేదు నాకు నేను యాంటిసిపేట్ చేసి చెప్పేసాను అసంసారిణ అభావం కాబట్టి ఉన్నది విజ్ఞానమే తప్ప విజ్ఞానం ఏంటంటే వేరే తత్వము లేదు వేరే ఈశ్వరుడు లేదు అనే విషయాన్ని న్యాయ విధ ఆ యుక్తులను జాగ్రత్తగా తెలుసుకుంటా యుక్తి యుక్తిని పవన్సులు ఆయుధంగా వాడేటువంటి సమర్థులైన విద్వాంసులు ఎవరు సాంఖ్య శాస్త్రజ్ఞులు కపిలు ఈశ్వర కృష్ణ మొదలైన వాళ్ళు మీమాంసము ఇందాక చెప్పని వేది దేవి కుమారుల శవనస్వామి మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అసంసారం సంసారము లేని అంటే జీవుడు కాకుండా వేరే అసంసారం అంటే ఈశ్వరుడు అని అర్థం ఈశ్వరుడు ఒప్పుకోలేదు ఈశ్వరుడు ఈశ్వరస్య అభావం ప్రతిపాదయుక్తి యుక్తి శతయుక్తి వందలాది యుక్తులను ప్రతిపాదించి ఈశ్వరుని వాళ్ళు తిరస్కరించుకుంటారు దీని మీద మీకు నిజాయమా వివరణ కావాలంటే నాటి పుస్తకం ఉంటుంది కేనోపనిషత్ వాక్య భాష్యము ఇది పుస్తకం అది మా శంకర విద్యాపీఠం ఫస్ట్ మా దగ్గర ఏం కాపీ వాళ్ళ దగ్గర తీసుకుని మేము చూడవచ్చు దాంట్లో ఈశ్వరు నిరాకరణము ఈశ్వరు నిరూపణ చాలా విస్తారంగా ఉంటుంది ఇది ఒప్పుకుంటుంది వాక్య భాష ఒక భాష కాబట్టి వేదమంత్రాన్ని తీసుకుంటారు సాంఖ్యులు మీమాంసకులు వాళ్ళు మా వేదంలో వాళ్ళే వాళ్ళు ఆ వేదమంత్రాలను చూసి అయా ఉన్నది విజ్ఞానం వెళ్ళే తప్ప ఈశ్వరుడు అనేవాడు లేడు అని అనేక పుస్తకంలో ప్రతిపాదించినారు ఊరికే ఎందుకంటే ఇంకా నిరీశ్వరవాదం అవలేదు దీని మీద ప్రశ్న నిరీశ్వరవాది మీద ఒక ప్రశ్న లేవనుకుంటారు ఆ ప్రశ్నకి నిరీశ్వరవాది సమాధానం చెప్తారు చెప్తే నిరీశ్వరవాదం మరీ బలం ప్రశ్న సంసారి జగత్తు ఉత్పత్తి స్థితి లయ క్రియా తత్వ విజ్ఞాన అభావాత్ అయుక్తమితి చే అది సంగ్రహవచ్చు దాని మీద విగ్రహం వివరణ వస్తుంది వివరణ వచ్చిన తర్వాత నా అంటాడు నిరీశ్వరం ఓకే సో దీనికి ప్రశ్న ఏమండి ఈశ్వరుడు లేడన్నారు కదా ఈశ్వరుడు లేకపోతే ఈ జగత్తును సృష్టించింది ఎవరు దీనికి రక్షణ స్థితి ఉత్పత్తి అంటే సృష్టి స్థితి లయం అంటే ప్రళయం ఈ మూడింటి ఈ మూడు పనులు ఈ మూడు క్రియలు ఉన్నాయి ఈ క్రియలను కర్త ఎవడవ్వాలి ఇంక విజ్ఞానం వేరే అవ్వాలి దేవుడు ఉత్పత్తి చేసి సృష్టి చేసి ప్రళయ స్థితి చేసి లయం చేస్తున్నాడని ఏదో వింటూ వస్తున్నాం అది ఉపనిషత్తు పురాణం దగ్గర వస్తే సృష్టించేవాడు వేరు స్థితి చేసేవాడు వేరు ప్రళయం చేసేవాడు ఏంటని అది మళ్ళీ అది ఇంకొక డివిజన్ అక్కడ ట్రినిటీ ట్రినిటీ ట్రినిటీ ఇది ఇది ఇస్లాం క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఎక్కడ వచ్చిందా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లో అక్కడ వెళ్ళిందా ఏమో గౌరవం తెలియాలి నాకు ఎక్కడో ట్రినిటీ ఉంది అక్కడ గాడ్ సన్ హోలీ ఘోస్ట్ అని హోలీ ఘోస్ట్ అంటే జీవుడు సన్ అంటే క్రైస్ట్ గాడ్ ట్రినిటీ ఇక్కడ బ్రహ్మా విష్ణు శివ సందర్భాలు మేము ఉంటాను ఉంటాను మీ ట్రినిటీ అలా అనుకుంటున్నాం పురాణం అయితే అలా అనుకుంటున్నాం సృష్టి ఇవి చేసాడు స్థితి అవి చేసాడు లయం ఇప్పుడు మహాభారత మామూలుగా హై స్కూల్లో ఇది నేను విన్నాను కదా తిరుగుతాను అందరూ మహాభారతం ఎవరు రాశారు అని అడిగాను ఈఓ గారు ఆయన ఆయన వెరిఫికేషన్కి వచ్చి హై స్కూల్కి ఓ కుర్రాడు ఎలా మహాభారతానికి రచయిత ఎవరు ఎవరు రాశారు అడిగితే వాడు భయపడిపోయి ఇదేదైతే ఆయనే చెప్పాడు వాడు ఏదో తప్పుకోలేకపోతుంది భయపడి కొడతానే పోయి నీ నేనైతే రాయలేదు అయితే ఈ బిఈఓ e గారు ఎట్లాంటి తెలుగు మాస్టర్ ఉంటారు పక్కనే బిఈఓ e పక్కనే తెలుగు మాస్టర్ ఉంటారు Telugu class verification master case చూశారు మీరు ఏం పాఠం చెప్పారు ఏం ఆన్సర్ చెప్తున్నాడు నేను రాయలేదు అంటున్నాడు ఏంటండి మహాభారతం అని మేస్టార్ కేసు చెప్పారు అంటే మేస్టార్ అన్నారు వాడు కొంచెం మొండి మొండి లక్షణం ఉందంటే నేను నచ్చ చెప్తానండి వాడే రాసి ఆయనకి తెలియలేదు అప్పుడు ఈ డిఓ ఇద్దరిని తీసుకుని హెడ్ మాస్టర్ ఏమంటే మహాభారతులు ఎవరు రాశారు నేను ప్రశ్న వేస్తే నేను రాయలేదు ఎదుగుతున్నాడు కాదు వాడే రాసుకుంటాడు ఈ నాటకాలు చెప్తున్నారు ఏమి టీచర్స్ అయ్యా మీ స్కూల్లో ఏమి విద్యార్థులు ఏమి ఉపాధ్యాయులు అని అడుగుతాడు హెడ్ మాస్టర్ అంటే నేను గొప్పలో నేను ఎంతో మర్చిపోతాను వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చూసుకుంటారు ఈ రకంగా ఎందుకు చెప్పానంటే మీరు విజ్ఞానం అంటే ఎవడో విజ్ఞానం జ్ఞానం వస్తుంది వాడిని అడగని ఎలా జగత్తును నువ్వు సృష్టించావు అబ్బాయి నా నేనెక్కడ సృష్టించింది నేను సృష్టించలేదంట స్థితి నువ్వు చేస్తున్నావు అబ్బాయి నేనెక్కడ చేస్తున్నానండి ప్రళయం అబ్బాయి నేను చేయట్లేదు కాదు కాదు మూడింటికి కర్తవ్యం నువ్వేంటే నేను నాకు తెలియలే తెలియదు నేనేమే కర్తవ్యం జ్ఞానం నాకెక్కడ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం విజ్ఞానం లేదు కాబట్టి సృష్టి స్థితి ప్రళయానికి ఎవరో ఒకటి చేయాలిగా అజ్ఞాన చేయాలి విజ్ఞాన చేయడానికి ఏమీ సందర్భం లేదు అన్నట్లయితే సృష్టి స్థితి ప్రళయాలు ఉన్నాయి కనుక జగత్తుకి వాటిని చేసే దేవుణ్ణి మీరు ఒప్పుకు తీరాలి అనే ప్రశ్న నిరీశ్వరవాదిపై ప్రశ్న విజ్ఞానస్య అభావ అయుక్తం అంటే నిరీశ్వరవాదము యుక్తియుక్తము కాదు ఇది చే దాన్ని వివరిస్తున్నాడు కృష్ణకారు యన్మహత ప్రపంచేణ శబ్దాదిభుక్ సంసార్యేవ సారీ సంసార్యేవ అవస్థాంతర విశిష్ట జగతకర్తేది దర్శత్ ఆ ప్రశ్నలు వివరిస్తున్నాడు ప్రశ్న వేసుకున్నాయని అయ్యా మీరు చాలా పెద్ద తెలివితేటల్ని ఉపయోగించి చాలా విస్తారంగా మీరు వ్యాఖ్యానం చేశారు పదార్థం స్థాపించారు ఏమని శబ్దము రూపము సంవిత్యాలు సుఖ ఇత్యాది విషయములను తద్వారా సుఖ దుఃఖములను అనుభవిస్తూ సుఖీ దుఃఖీగా ఉండే ఈ సంసారం నాడే వాడే అవస్థ మారి సుశుక్తి అనే అవస్థలోకి వెళ్ళి జగత్తుకి కర్త స్థితి లయము చేసేటువంటి దేవుడు అయిపోయాడు కాబట్టి విజ్ఞానమైన కంటే వేరే దేవుడు లేడు వాడే అవస్థ మారిపోయి ఈ జగత్తుకి నుంచి అర్థమైపోతున్నాడు వాడే కర్త దేవుడు అయిపోవడం దేవుడు అనేవాడు లేడు ఆ జగత్తు కర్త ఎవడు విజ్ఞానమయుడే మరి విజ్ఞానమయుడికి ఏమి తెలియదు కదా అంటే వాడే అవస్థ మారినప్పుడు జగత్తు కర్త అయిపోతాడు అని మీరు ప్రతిపాదించారు అంటే ఇప్పుడు నిరీశ్వరవాది జగత్తుకి కర్త కూడా విజ్ఞానమయుడే అని చెప్పాలి ఈ కేవపరిషత్ భాషలో ఈ పాయింట్ బాగా విస్తారంగా వచ్చింది అక్కడ ప్రతిడే తెలుసుకోవాల్సింది అలా చెప్పడన్నారు అవ్వాలి ఎందుకంటే ఆ ఎస్సీ మామూలుగా జనులు ఏదో గతానుగతికంగా పోతూ ఉంటారు కొద్దిగా ఏముందో అందరూ మనం కదా మామూలు మనం అసలు దేవుడు ఎక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చాడు దేవుడు అవసరం ఇంత ఆలోచన చేస్తాడు కానీ మన ఫిలాసఫర్స్ అలా ఆలోచన చేస్తారు వాళ్ళు ఏమన్నారంటే దేవుడు ఉన్నాడు మీకు ఎలా తెలిసిందా దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉంది తీరాలి అది కనబడ్డా మేనకుండా మేమకుండా కాదు కదా ఉంది తీరాలి నేను చూడలేదు కానీ ఉంది తీరాలి ఎందుకు ఉంది తీరాలి అంటే ఇప్పుడు జగత్తు సృష్టి స్థితిలో చేసి కూడా ఉండాలి కదా అంటే విజ్ఞానమయుడు ఉన్నాడు కదా విజ్ఞానమయుడు వల్ల కాదయా బాగుంది విజ్ఞానమయుడు వల్ల కాదు కాబట్టి జగత్తుని నిరూపించడం కోసం ఈశ్వరుడు అవసరమైనాడు దీన్ని అర్థాపత్తి అంటారు అర్థాపత్తి ప్రమాణం అర్థాపత్తి దృష్టాంతం ఏంటంటే వినోదేవంత దివాన భూతే వాక్యం దేవదత్తుడు చాలా బలిసి ఉన్నాడు దిట్టంగా ఉన్నాడు కానీ పొగలు భోజనం చేయటం లేదు దాని ఏమవుతుంది రాత్రి చాలా శుభ్రంగా భోజనం చేస్తున్నాడు తెలిసింది మన పొగలు భోజనం చేయట్లేదు కానీ పీనహ పీనహ అంటే దిట్టంగా ఉన్నాడు కాబట్టి మీకేం తెలిసింది రాత్రి చాలా సుష్టుగా భోజిస్తున్నాడు అని తెలిసింది ఎలా తెలిసింది రాత్రి సుష్టిగా మీరు చూసారా చూడలేదు చూడలేదు కదా మరి చూడకుండా ఎలా తెలుస్తుంది ఎవడైనా చూసిన వాడు వచ్చి చెప్పాడా అది లేదు మరి ఎలా తెలుస్తుంది అంటే అన్యథానుభవతి అంట వాడు రాత్రి కూడా ఏమీ తినకపోతే పొగల ఏమీ తినడం లేదు రాత్రి కూడా ఏమీ తినకపోతే ఇంత బలంగా దిట్టంగా ఉండడం సంభవమయ్యేది కాదు అన్యథ అంటే రాత్రి కూడా తినకపోతే అనుపపత్తి దిట్టంగా బలంగా ఉండడం సంభవము కాకుండేది అంతా నెగిటివే రాత్రి తినకపోతే పీనముగా ఉండట సంభవము కాకుండేది కానీ రాత్రి కానీ వీడు పీనంగా ఉన్నాడు కనుక రాత్రి తిండి ఉన్నాడని మనం నిర్ధారించాల్సి ఉంటుంది ఓకే ఇది అర్థమైనది అన్యథానుపత్తి అన్యథానుపత్తి అంటే అర్థం తెలుసుకుందా అన్యథానుపత్తి దానికే అర్థాపత్తి అంటే అర్థాత ఆపద్యతే జగత సృష్టి స్థితి లయము అనే అర్థమును బట్టి ఈశ్వర అస్థి ఇది ఆపద్యతే ఇది కేవలం పురుషత్వం ఇస్తాను అదే ప్రశ్న ఇప్పుడు జగత్తు యొక్క సృష్టి స్థితి స్థితిలయములు ఉన్నాయి విజ్ఞానమయుడు ఉన్నాడు విజ్ఞానమయుడికి జగత్తు యొక్క సృష్టి స్థితి స్థితిలయములను చేసే విజ్ఞానము లేదు ఇప్పుడు అర్థాపత్తి జగత్తు సృష్టి స్థితి లేకుండా చేసే విజ్ఞానము వల్ల ఈశ్వరుడు లేకుంటే జగత్తు సృష్టి స్థితి లేకుండా ఉండేవి కావు అన్యథా అనుభవం కానీ సృష్టి స్థితి లేకుండా ఉన్నాయి కనుక వాటిని చేసే విజ్ఞాన సమర్థుడైన ఈశ్వరుడు ఉండి తీరాలి కాబట్టి ఈశ్వరుడు ఉండి తీరాలి అని నిరూపితం అయిపోతూ ఉంటే అర్థాపతి ప్రమాణం చేత ఈశ్వరుడు లేడు అని పెద్ద విస్తారంగా చెప్పేవే తాదర్శదు అది తప్పు అని ప్రశ్న అదే వివరిస్తాడు జగదుత్పత్తి స్థితి లయ క్రియాత్వ శక్తి సాధనాభావ సర్వోకప్రత్యక్ష సంసారి ఈ సంసారి విజ్ఞానుడు సంసారి వీరికి వీరికి జగత్తును సృష్టించి రక్షించి ప్రళయం చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలకి కర్తగా ఉండాల్సిన విజ్ఞానం ఏదైతే కలదో ఆ విజ్ఞానం అనే శక్తి ఆ సాధనములు జగత్తును సృష్టించి రక్షించేటువంటి సాధనములు ఆ శక్తి ఆ విజ్ఞానం మూడు లేవు జ్ఞానం ఉండాలి ఈ జగత్తును సృష్టించాలంటే జ్ఞానం ఉండాలి శక్తి ఉండాలి సాధనములు ఉండాలి మూడు కూడా వీడి ఎందుకు లేవు అనేది సర్వలోక ప్రత్యక్ష మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉన్న సంగతి ఏంటి కాబట్టి జగత్తు యొక్క సృష్టి స్థితి లయము సంభవము కావాలి అంటే ఈశ్వరుడు ఉంది సహా కథం అస్మదాది సంసారీ మనసాపి చింతయతుమశక్యం పృథివ్యాది విన్యాస విశిష్టం జగదు నిర్విన్యాత్ అస్మదాది మాలాంటి కోటిగాడు అంటే మనలాంటి కోటిగాడు సంసారం సహా అంటే బయట చెప్పిన లక్షణములు కలిగిన సంసారం బయట చెప్పిన లక్షణములు అంటే ఏమిటి జగత్తును సృష్టించడానికి కావలసిన జ్ఞానం కానీ శక్తి కానీ సాధనము కానీ లేని మన వంటి ఈ సంసారం ఉన్నాడే వీడు ఈ జగత్తుని ఎలా సృష్టిస్తాడు జగత్తును సృష్టించేస్తాడా ఎటువంటి జగత్తు మనసా చింతయుడు పృథివ్యాది విన్యాస విశిష్ట జగత్తుని చూడండి పృథివి ఎలా నిలబడి ఉందో అంతరిక్షంలో ఆకాశంలో ఎలా నిలబడి ఉందో ఇక్కడ ఈ పృథివీ నిలబడి పెద్ద గోళం అక్కడ సూర్యుడు నిలబడి ఉన్నాడు చంద్రుడు నిలబడి ఉన్నాడు నక్షత్రాలు నిలబడి ఉన్నాయి అటువంటి అత్యద్భుతమైనటువంటి రచన కలిగిన ఈ జగత్తు స్వర్గం ఉంది పాతాళం ఉందని అంటారు ఆయన ఉన్నది మనకి తెలియని నక్షత్రాల మీద అనుకుంటున్నాయి వీటి యొక్క విన్యాసం అంటే ఒకదానికి ఒకటి సపరేట్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేసుకుంటూ అలా స్థిరంగా నిలబడి ఉన్నాయి కదా అటువంటి జగత్తును ఈ సంసారి మీ వంటి సంసారం నా వంటి సంసారం నిర్మాణం చేసేస్తాడు అని ఊహించటం కూడా సంభవం కాదు ఊహ కూడా చేయుట సంభవం కాదు కాబట్టి అయుక్తం కాబట్టి ఈ నిరీశ్వరవాదం ఈ హేతువుల చేత అది యుక్తియుక్తము కాదు అని ప్రశ్న నిరీశ్వరవాదిపై ఒక ప్రశ్న ఇది అది అంగీకారం కాదన్నాడు గిరీశ్వర వాడి ఎందువల్ల శాస్త్ర సంగ్రహవాక్యం శాస్త్రము అలా చెప్తుంది గిరీశ్వర వాడి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శాస్త్రాన్ని బట్టి ఈశ్వరుడు లేడని మేము నిరూపిస్తాం శాస్త్రం సంసారిణ ఏం అస్మాదాత్మన జగదుత్పత్యాది దర్శయతి శాస్త్రం అలా చెప్తుంది మీరు మంత్రం తీసుకోండి ఆ మంత్రం తీసుకున్నాను ఒక్కసారి శ్రవణంగా మంత్రంలో ఏవమేవ ఆ ఏవమేవ అంతా కొటేషన్ ఏమేవ అస్మాదాత్మసర్వే ప్రాణ సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాన్ని చరంతి రోజుగా ఇదే విధంగా అంటే ఒక మహాత్ముని నుంచి విపురము వచ్చినట్టుగానే ఈ ఆత్మ నుండే ఇదే ఆత్మ ఏమేవ ఇదే విధంగా అస్మాదాత్మ ఈ ఆత్మ నుండే సకల నిరూపించుతున్నది అని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్తుంటే నిరీశ్వరవాదమే చెప్తుంది శాస్త్రం ఇదేమిటి నువ్వేదో ఆత్మూర్తి పెట్టి అర్థాపత్తి ఏమి గుర్తించి ఈశ్వరుని ఎలా సాధిస్తావు శాస్త్రం చెప్తుంది ఇది దర్శేది శాస్త్రం స్పష్టంగా నిరూపిస్తోంది తస్మాత్ సర్వం శ్రద్ధేయం తస్మాత్ అంటే ఆ శాస్త్రం చెప్పి సర్వం శ్రద్ధేయం నేను ఇంతవరకు వర్ణించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నాయో శాస్త్ర విచారం ఏదైతే ఉందో దాన్ని మీరు శ్రద్ధగా తీసుకోవాలి శాస్త్రాన్ని మీరు శ్రద్ధగా స్వీకరించాలి స్వీకరిస్తే ఈశ్వరుడు అనేవాడు వేరే లేడు అని తేలిపోయింది ఇది సద్ పక్ష ఇది ఒక పక్షం నిరీశ్వరవాద పక్షం ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అనే రెండు తత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మహామోహస్థానం అని శంకర్ల వారు నేను చూశాను ఆ మహామోహాన్ని కలిగించేయడం అనిపిస్తాను చూడండి విచారం అయ్యేప్పటికీ నిజంగా మోహమే కాబట్టి నిరీశ్వరవాదులు ఈ విధంగా శేశ్వరవాదులు తిరస్కరించి వాళ్ళ వాదాన్ని నిలబెట్టారు చాలా మందికి ఈ సంగతి తెలియదు ఏంటంటే సాంఖ్యులు వేదాలు చదువుకున్న వాళ్ళే కపిల మహర్షి గొప్ప మహర్షి కానీ ఆయన నిరీశ్వరమని అలాగే దేవిని శబరస్వామి కుమారుల భక్తులు వీళ్ళందరూ నిరీశ్వరులు వాళ్ళు ఈశ్వరంలో ఒప్పుకోలేదు సాంఖ్యులు మీమాంసకులు కర్మ మీమాంసకులు వాళ్ళ బ్రహ్మనాస్తికులు అంటే బ్రహ్మసూత్ర భాషలో బ్రహ్మనాస్తికులు లభించారు తత్వ సమన్వయాతన అధికారం వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోలేదు ఈ జగత్ సృష్టి స్థితి అయ్యాలని వాళ్ళు దృష్టాంతం ఏమంటారంటే ఆవు గడ్డి వేస్తుంది పాలిస్తుంది గడ్డి వేసి పాలు ఆ గడ్డిలోంచి పాలు వచ్చాయి కదండి గడ్డి వేసి పాలిస్తుందంటే నుంచి పాలు వచ్చాయి కదా నుంచి పాలు మార్పు చేసింది పాలు సృష్టి కదా గడ్డి ఉపయోగించి పాలు సృష్టించింది ఆవు ఇప్పుడు ఈ ఆవు గడ్డిని వేసి పాలని ఇచ్చేటటువంటి ఆవు ఆ పాలకి సృష్టికర్త ఆవంటారా లేకపోతే దేవుడు అంటారా ఇది మహర్షి యొక్క సిద్ధాంతం ఆవంటారా దేవుడు అంటారా ఆమె కాలమే దానికేమో గడ్డిని పాల కింద మార్చేటువంటి విజ్ఞానం కానీ శక్తి కానీ సాధనాలు కానీ లేవు కాబట్టి దేవుడు అవసరము అవసరమా కాదు ఆ విజ్ఞానం నాకు ఉంది లేదని ద్వారా చేసిస్తుంటే బాధ శక్తి లేదు సాధనాలు లేవు విజ్ఞానం లేదని ద్వారా ఉంది కాబట్టి ఈశ్వర సిద్ధేహన సూత్రం ఇచ్చింది ఈశ్వరుడు అవసరం లేదు విజ్ఞానమేడే ఆవరణ విజ్ఞానమేడే ఉన్నాడు అక్కడ ఆ విజ్ఞానం ఇంకా శక్తి ఉంది ఆ పాలు వచ్చేస్తారు ఇంకా మీమాంసలు ఉంటారు సూర్యుడు ఉదయించడానికి దేవుడు అర్థం లేదా అంటే అర్థం లేదు మరి దేవుడు అర్థం లేకుండా సూర్యుడు ఎలా ఉదయించాడు అంటే ఈ సకల ప్రాణులు సకల జీవులు ఉన్నారు వీళ్ళందరి సమష్టి కర్మ ఫలంగా కోట్లాది జీవులు ఉన్నారు వీళ్ళందరి కర్మలు వీళ్ళు సుఖముఖాలు అనుభవించాలి అంటే సూర్యుడు ఉదయించాలి తెల్లారా ఇద్దరు రావాలి అప్పుడే సుఖముఖాలు ఇప్పుడు కోర్టులో కేసు నడిపించాలంటే సూర్యుడు ఉదయించాలి సూర్యుడు అయితే కానీ కోర్టు కేసు విధించాలి ఆ ముఖం పెట్టి ఎలా వస్తుంది కాబట్టి సూర్యుడు వేయపడేసింది దేవుడు కాదు దెయ్యము కాదు వీళ్ళందరి యొక్క కర్మ ఫలములు అన్ని కలిసి ఏకమయ్యి ఒక పెద్ద పవర్ కింద క్రియేట్ అయ్యి సూర్యుడు ఉదయించాడు ఆ కర్మ ఫలం చేతనే వ్యష్టి దుఃఖం వచ్చింది ఆ కర్మ ఫలం చేతనే సునామీ వచ్చింది కర్మ బలం చేతనే పంటలు పండుతున్నాయి కర్మ ఫలం చేతనే వర్షాలు పడుతున్నాయి మంచైనా కర్మఫలమే చెడైనా కర్మఫలమే ఇంకే ఈశ్వరుడు ఎందుకు మంచికి ఈశ్వరుడు అంటాం చెడుకి ఈశ్వరుడు అంటాం సునామీ ఈశ్వరుడు అంటాం వర్షం ఈశ్వరుడు అంటాం మేమంటాం వర్షానికి సునామీకి కర్మఫలం చాలు అవును వాళ్ళు ఈశ్వరుడు పట్టుకోరు కాబట్టి నిరీశ్వరవాదులు ఇది ఒక పక్షము ఒక పక్షం ఉంది అది నా యొక్క పక్ష ఎంతటి సమస్య అంచేతనే ఈ కర్మ ఉపాసనాల వాళ్ళు ఎక్కిసంటే ఈ ఇంట్లో ప్రవేశించకుండా వాళ్ళు ఏదో కర్మ చేస్తుందో ఒక ఏవైతే వస్తుంది ఇంకా సరే ఉపాసన ఉపాసన చేసేవాడికి అంతా విశ్వాసంగా నడిపించుకుంటూ ప్రయోగం చేసుకుంటూ ఇంత లోతైన విచారణ ఎవరు చేస్తారు ఈ అంచేతనే ఈ మధ్యకాలంలో శాస్త్రాల యొక్క అధ్యయనం అది లేకుండా అలా గాఢశీలత లేదు సమాచారం ఎవరో మీ వంటి పెద్దలు గురించి అధ్యయనం చేస్తున్నారు కానీ ఈ విధంగా సాంఖ్యులు మీమాంసము నిరీశ్వరవాదాన్ని నిలబెడతాము దీన్ని మనం తిరస్కరిస్తాం ఎలా తిరస్కరిస్తామంటే ఈశ్వరుడు ఉన్నాడు మరి విజ్ఞానమయుడు ఉంది ఈశ్వరుడు విజ్ఞానమయుడు అనేది భ్రాంతి విజ్ఞానమయుడు నువ్వు భ్రమపడుతున్నావు ఆ విజ్ఞానమైన యొక్క యథార్థ స్వరూపం ఈశ్వరుడు వాస్తవానికి ఈశ్వరుడే ఉన్నాడు వన్ గాడ్ కాదు ఓన్లీ గాడ్ ఇది స్వామిజీ ఆలోచించుకో ఈశ్వరుడే ఉన్నాడు అని మనసు కంటిన్యూ చేద్దాం శ్రీకృష్ణ వీకెండ్